ప్రశ్నించేందుకు అవిశ్వాసులకు ఆయన అత్యంత బాధాకరమైన శిక్షను సిద్ధం చేసే ఉంచాడు يا أيها الذين آمنوا اذكروا نعمة الله عليكم إذ جاءتكم جنود فأرسلنا عليهم ريحا فأرسلنا عليهم ريحا وجنودا لم تروها وكان الله بما تعملون بصيرا إذ جاءوكم من فوقكم ومن أسفل منكم وإذ زاغت الأبصار وبلغت القلوب الحناجر وتظنون بالله الظنونا هنالك ابتلي المؤمنون وزلزلوا زلزالا شديدا విశ్వసించిన ఓ ప్రజలారా అల్లాహ్ మీకు ఈ మధ్యనే చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి సైన్యాలు మీపైకి దండెత్తి వచ్చినప్పుడు మేము వాటి మీదకు ఒక పెనుగాలిని పంపాము మీకు కానరాని సైన్యాలను పంపాము మీరు ఆ సమయంలో చేస్తున్నదంతా అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు శత్రువులు మీ మీదకు పైనుండి క్రింద నుండి దండెత్తి వచ్చినప్పుడు భయం వల్ల మీ కళ్ళు తేలగిల్లినప్పుడు మీ గుండెకాయలు గొంతుల్లోనికి వచ్చినప్పుడు మీరు అల్లాను గురించి రకరకాలుగా అనుమానిస్తున్నప్పుడు ఆ సమయంలో విశ్వాసులు కఠిన పరీక్షకు గురి అయ్యారు తీవ్రంగా ఊపివేయబడ్డారు وإذ يقول المنافقون والذين في قلوبهم مرض ما وعدنا الله ورسوله إلا غرورا وإذ قالت طائفة منهم يا أهل يثرب لا مقام لكم فارجعوا ويستأذن فريق منهم النبي يقولون إن بيوتنا عورة وما هي بعورة إن يريدون إلا فرارا ولو دخلت عليهم من أقطارها ثم سئلوا الفتنة تلبثوا بها إلا يسيرا ولقد كانوا عاهدوا الله من قبل لا يولون الأدبار وكان عهد الله مسؤولا కపటులు రోగగ్రస్త హృదయులు అందరూ అల్లా ఆయన ప్రవక్త మనతో చేసిన వాగ్దానాలన్నీ భ్రమలు తప్ప మరేమీ కావు అని స్పష్టంగా ప్రకటించినప్పటి సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకో అప్పుడు వారిలోని ఒక వర్గం ఓ యసురిబు ప్రజలారా ఇక మీకు ఇక్కడ ఉండే అవకాశమేదీ లేదు వెనక్కి వెళ్ళిపోండి అని అన్నది అప్పుడు వారిలోని మరొక వర్గం మా గృహాలు ప్రమాదములో చిక్కుకున్నాయి అని దైవ ప్రవక్తకు చెప్పి సెలవు కోరింది వాస్తవానికి వాటికి ఏ ప్రమాదమూ లేదు అసలు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 ఎరుగును మరణ సమయంలో అపస్మారక స్థితికి గురి అయిన వాని వలె వారు ప్రమాదం సంభవించినప్పుడు గుడ్లు తిప్పుతూ నీ వైపు చూస్తారు కాని ప్రమాదం తొలగిపోగానే వారే లాభాలను పొందాలని దురాశాపరులై కత్తెరల వలె ఆడే నాలుకలతో నీకు స్వాగతం చెప్పటానికి వస్తారు వారు ఏమాత్రం విశ్వసించిన వారు కారు కనుకనే అల్లాహ్ వారి కర్మలను అన్నింటినీ నిరర్ధకం చేశాడు అల్లాకు అలా చెయ్యటం చాలా సులభం దాడి చేసిన వర్గాలు ఇంకా వెళ్ళిపోలేదు అనే వారు భావిస్తున్నారు ఒకవేళ ఆ వర్గాలు మళ్లీ దాడి చేస్తే ఎడారిలో ఎక్కడికైనా పోయి పల్లెలలో అరబ్బుల మధ్య కూర్చుందామని అక్కడ నుండే మీ పరిస్థితులను గురించి తెలుసుకుందామని వారి మనస్సు కోరుతోంది ఒకవేళ వారు మీ మధ్య ఉన్నా యుద్ధంలో చాలా తక్కువగానే పాల్గొంటారు لقد كان لكم في رسول الله أسوة حسنة لمن كان يرجو الله واليوم الآخر لمن كان يرجو الله واليوم الآخر وذكر الله كثيرا ولما رأى المؤمنون الأحزاب قالوا هذا ما وعدنا الله ورسوله وصدق الله ورسوله وما زادهم إلا إيمانا وتسليما من المؤمنين رجال صدقوا ما عاهدوا الله عليه فمنهم من قضى نحبه ومنهم من ينتظر وما بدلوا تبديلا ليجزي الله الصادقين بصدقهم ويعذب المنافقين إن شاء أو يتوب عليهم వాస్తవంగానే అల్లా ప్రవక్తలో మీకు ఒక మంచి ఆదర్శం ఉండినది అల్లాపై అంతిమ దినంపై ఆశలు పెట్టుకుని అత్యధికంగా అల్లాను స్మరించే ప్రతి వ్యక్తికి సత్య విశ్వాసుల స్థితి అప్పుడు ఇలా ఉంది వారు దాడి చేసిన సైన్యాలను చూసినప్పుడు ఇలా పలికారు అల్లాహ్ ఆయన ప్రవక్త మనకు వాగ్దానం చేసిన విషయం ఇదే అల్లా ఆయన ప్రవక్త నిజమే పలికారు ఈ సంఘటన వారి విశ్వాసాన్ని వారి ఆత్మ సమర్పణను మరింత అధికం చేసింది విశ్వాసులలో అల్లాకు తాము చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపినవారు ఉన్నారు వారిలో కొందరు తమ మొక్కుబడిని తీర్చుకున్నారు మరికొందరు సమయం కోసం నిరీక్షిస్తున్నారు వారు తమ వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదు ఇదంతా ఎందుకు జరిగిందంటే నిజాయితీ పరులకు అల్లా వారి నిజాయితీకి ప్రతిఫలం ఇవ్వటానికి కపటులకు తనకు ఇష్టమైతే శిక్ష విధించటానికి లేదా తనకు ఇష్టమైతే వారి పశ్చాత్తాపాన్ని స్వీకరించటానికి నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు కరుణించేవాడును ورد الله الذين كفروا بغيظهم لم ينالوا خيرا وكفى الله المؤمنين القتال وكان عزيزا وأنزل الذين ظاهروهم من أهل الكتاب من صياصيهم وقذف في قلوبهم الرعب فريقا تقتلون وتأسرون فريقا وأورثكم أرضهم وديارهم وأموالهم وأرضا لم تطئوها وكان الله على كل شيء قديرا అల్లా అవిశ్వాసులను వెనక్కి తరిమాడు వారు ఏ లాభాన్ని పొందకుండానే కరుపు మంటతో మరలిపోయారు విశ్వాసుల పక్షాన యుద్ధం చేయటానికి అల్లాయే సరిపోయాడు అల్లా సర్వశక్తి సంపన్నుడు సర్వసమర్థుడూను ఈ దాడి చేసిన వారికి తోడ్పడిన గ్రంథ ప్రజలను తమ దుర్గాల నుండి అల్లా క్రిందికి తీసుకువచ్చాడు వారి హృదయాలను భయంతో నింపాడు ఈనాడు వారిలోని ఒక వర్గం వారిని మీరు చంపుతున్నారు మరొక వర్గం వారిని మీరు ఖైదీలుగా చేస్తున్నారు ఆయన మిమ్మల్ని వారి భూమికి వారి గృహాలకు వారి ఆస్తులకు వారసులుగా చేశాడు మీరు ఎన్నడూ అడుగు మోపని ప్రాంతాన్ని ఆయన మీకు ఇచ్చాడు అల్లాహ్ అన్నీ చేయగల సమర్థుడు يا أيها النبي قل لأزواجك إن كنتن تردن الحياة الدنيا وزينتها فتعالين فتعالين أمتعكن وأسرحكن سراحا جميلا وإن كنتن تردن الله ورسوله والدار الآخرة فإن الله أعد للمحسنات منكن أجرا عظيما ఓ ప్రవక్త నీ భార్యలతో ఇలా అను ఒకవేళ మీరు ప్రాపంచిక జీవితాన్ని దాని శోభను కోరుతూ ఉన్నట్లయితే రండి నేను మీకు ఎంతో కొంత ఇచ్చివేసి మంచి పద్ధతి ప్రకారం సాగలంపుతాను కాని ఒకవేళ మీరు అల్లాను ఆయన ప్రవక్తను పరలోక నివాసాన్ని కోరుతూ ఉన్నట్లయితే తెలుసుకోండి మీలోని పుణ్యవతుల నిమిత్తం అల్లాహ్ గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు يا نساء النبي من يأت منكن بفاحشة مبينة يضاعف لها العذاب ضعفين وكان ذلك على الله يسيرا ఓ ప్రవక్త భార్యలారా మీలో ఎవరైనా ఏదైనా స్పష్టమైన నీతి బాహ్యమైన పని చేస్తే ఆమెకు రెట్టింపు శిక్ష విధించబడుతుంది అల్లాకు ఇది చాలా సులభమైన పని بسم الله الرحمن الرحيم ومن يقنت منكن لله ورسوله وتعمل صالحا وتعمل صالحا نؤتها أجرها مرتين وأعتدنا لها رزقا كريما అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను మీలో ఎవరు అల్లాకు ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారో సత్కార్యాలు చేస్తారో ఆమెకు మేము రెట్టింపు ప్రతిఫలం ఇస్తాము మేము ఆమెకు గౌరవప్రదమైన ఉపాధిని సిద్ధపరచి ఉంచాము يا نساء النبي لستن كأحد من النساء إن اتقيتن فلا تخضعن بالقول فيطمع الذي في قلبه مرض وقلن قولا معروفا وقرن في بيوتكن ولا تبرجن تبرج الجاهلية الأولى وأقمنا الصلاة وآتينا الزكاة وأطعنا الله ورسوله إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا واذكرن ما نتلى في بيوتكن من آيات الله والحكمة ఓ ప్రవక్త భార్యలారా మీరు సాధారణ స్త్రీల వంటివారు కారు మీరు అల్లాకు భయపడేవారు అయితే తగ్గు స్వరంతో మాట్లాడకండి ఎందుకంటే దుష్ట మనస్సు గల వ్యక్తి ఎవడైనా వ్యామోహపడవచ్చు కాబట్టి స్పష్టంగా సూటిగా మాట్లాడండి ఇళ్లల్లోనే ఉండిపోండి పూర్వపు అజ్ఞాన కాలములో మాదిరిగా అలంకరణను ప్రదర్శిస్తూ తిరగకండి నమాజును స్థాపించండి జకాతు ఇవ్వండి అల్లాకు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి దైవ ప్రవక్త కుటుంబీకులైన మీ నుండి కల్మషాన్ని తొలగించాలని మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలని అల్లాహ్ కోరుతున్నాడు మీ ఇళ్లల్లో వినిపించబడే అల్లా వాక్యాలను వివేకంతో కూడుకున్న విషయాలను జ్ఞాపకముంచుకోండి నిస్సందేహంగా అల్లాహ్ అత్యంత సూక్ష్మగ్రాహి అన్నీ తెలిసినవాడు إن المسلمين والمسلمات والمؤمنين والمؤمنات والقانتين والقانتات والصادقين والصادقات والصادقين والصادقات والصابرين والصابرات والخاشعين والخاشعات والمتصدقين والمتصدقات والمتصدقين والمتصدقات والصائمين والصائمات والحافظين فروجهم والحافظات والذاكرين الله كثيرا والذاكرين الله كثيرا والذاكرات أعد الله لهم مغفرة وأجرا عظيما నిశ్చయంగా ముస్లిములు విశ్వాసులు విధేయులు నిజాయితీపరులు సహనశీలు అల్లా ముందు వినమ్రులయ్యేవారు దానధర్మాలు చేసేవారు ఉపవాసం ఉండేవారు తమ మర్మాంగాలను కాపాడుకునేవారు అల్లాను అత్యధికంగా స్మరించేవారు అయిన స్త్రీ పురుషుల నిమిత్తం అల్లాహ్ క్షమాభిక్షను గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు وما كان لمؤمن ولا مؤمنة إذا قضى الله ورسوله أمرا أن يكون لهم الخيرة من أمرهم ومن يعص الله ورسوله فقد ضل ضلالا مبينا అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఏ విషయంలోనైనా ఒక తీర్పు చేసినప్పుడు విశ్వాసి అయిన ఏ పురుషునికైనా విశ్వాసురాలైన ఏ స్త్రీకైనా తరువాత తమ యొక్క ఆ విషయంలో స్వయంగా మళ్లీ ఒక నిర్ణయం తీసుకునే హక్కు లేదు ఇంకా ఎవడైనా అల్లాకు ఆయన ప్రవక్తకు అవిధేయత చూపితే అతను స్పష్టంగా మార్గభ్రష్టతకు గురి అయినట్లే وإذ تقول للذي أنعم الله عليه وأنعمت عليه أمسك عليك زوجك واتق الله وتخفي في نفسك ما الله مبديه وتخشى الناس والله أحق أن تخشاه فلما قضى زيد منها وطرا زوجناكها لكي لا يكون على المؤمنين حرج في أزواج أدعيائهم إذا قضوا منهن وطرا وكان أمر الله مفعولا ما كان على المؤمنين النبي من حرج فيما فرض الله له سنة الله في الذين خلوا من قبل وكان أمر الله قدرا مقدورا الذين يبلغون رسالات الله ويخشونه ولا يخشون أحدا إلا الله وكفى بالله حسيبا ఓ ప్రవక్త అల్లాహ్ మరియు నీవు ఏ వ్యక్తికి మేలు చేశారో ఆ వ్యక్తితో నీవు నీ భార్యను విడిచిపెట్టకు అల్లాకు భయపడు అని అంటున్న ఆ సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకో అప్పుడు నీవు అల్లాహ్ బయట పెట్టదలచిన విషయాన్ని నీ మనస్సులో దాచి ఉంచావు నీవు ప్రజలకు భయపడుతున్నావు వాస్తవానికి నీవు భయపడటానికి అల్లాయే ఎక్కువ హక్కుదారుడు తరువాత జైద్ ఆమె విషయంలో తన అవసరాన్ని పూర్తి చేసుకున్నప్పుడు మేము ఆమెతో నీకు వివాహం జరిపించాము విశ్వాసులకు తమ దత్తపుత్రుల భార్యల విషయంలో వారు తమ భార్యలకు సంబంధించిన తమ అవసరాన్ని పూర్తి చేసుకున్నప్పుడు ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు అల్లాహ్ ఆదేశం అమలులోకి రావలసిందే అల్లాహ్ తనకు విధించిన ఏ పనినైనా చేయటంలో దైవ ప్రవక్తకు ఏ ప్రతిబంధకమూ లేదు గతించిన దైవ ప్రవక్తలందరి విషయములోనూ అల్లా యొక్క ఈ సంప్రదాయమే అమలులో ఉండేది అల్లాహ్ ఆజ్ఞ పూర్తిగా తిరుగులేని తీర్పు ఇది అల్లాహ్ సంప్రదాయం అల్లా సందేశాలను అందజేసేవారికి ఆయనకు మాత్రమే భయపడేవారికి ఒకే దేవునికి తప్ప మరెవరికీ భయపడని వారికి లెక్క చూడటానికి కేవలం అల్లాయే చాలు ما كان محمد أبا أحد من رجالكم ولكن رسول الله وخاتم النبيين وكان الله بكل شيء عليما మానవులారా ముహమ్మదు మీలోని ఏ పురుషునికి తండ్రి కారు కాని ఆయన అల్లా యొక్క ప్రవక్త దైవ ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరివాడు అల్లాహ్ సకల విషయాల జ్ఞానం కలవాడు يا أيها الذين آمنوا اذكروا الله ذكرا كثيرا وسبحوه بكرة وأصيلا هو الذي يصلي عليكم وملائكته ليخرجكم من الظلمات إلى النور وكان بالمؤمنين رحيما تحيتهم يوم يلقونه سلام وأعد لهم أجرا كريما విశ్వసించిన ఓ మానవులారా అల్లాను అత్యధికంగా స్మరించండి ఉదయం సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండండి ఆయనే మీపై కరుణ చూపేవాడు ఆయన దూతలు మీ కొరకు కారుణ్యానికై ప్రార్థనలు చేస్తారు మిమ్మల్ని ఆయన చీకట్లల్లో నుండి వెలికి తీసి వెలుగులోకి తీసుకురావాలని విశ్వాసుల పట్ల ఆయన అమిత దయ కలవాడు వారు ఆయనను కలిసే రోజున వారికి శాంతి వచనాలతో స్వాగతం లభిస్తుంది అల్లాహ్ వారికి ఎంతో గౌరవప్రదమైన ప్రతిఫలాన్ని సమకూర్చి ఉంచాడు يا أيها النبي إنا أرسلناك شاهدا ومبشرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا وبشر المؤمنين بأن لهم من الله فضلا كبيرا ولا تطع الكافرين والمنافقين ودع أذاهم وتوكل على الله وكفى بالله وكيلا ఓ ప్రవక్త మేము నిన్ను సాక్షిగా చేసి శుభవార్తను ఇచ్చేవానిగా హెచ్చరిక చేసేవానిగా చేసి అల్లా అనుమతితో ఆయన వైపునకు పిలుపు ఇచ్చేవానిగా చేసి ప్రకాశించే దీపంగా చేసి పంపాము విశ్వసించిన మానవులకు శుభవార్త ఇవ్వు వారికి అల్లా తరఫు నుండి గొప్ప అనుగ్రహాలు ఉన్నాయని అవిశ్వాసుల కపటుల ఒత్తిడికి ఎంతమాత్రము లొంగకు వారి వేధింపులను లెక్క చేయకు అల్లానే నమ్ముకో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 దారుణంగా చంపబడతారు ఇది అల్లాహ్ సంప్రదాయం పూర్వం నుంచి అటువంటి వారి విషయంలో అమలవుతూ వస్తున్నదే మీరు అల్లా సంప్రదాయంలో ఏ మార్పును కానలేరు يسألك الناس عن الساعة قل إنما علمها عند الله وما يدريك لعل الساعة تكون قريبا إن الله لعن الكافرين وأعد لهم سعيرا خالدين فيها أبدا لا يجدون وليا ولا نصيرا يوم تقلب وجوههم في النار يقولون يا ليتنا أطعنا الله وأطعنا الرسولا وقالوا ربنا إنا أطعنا سادتنا وكبراءنا فأضلونا السبيلا ربنا آتهم ضعفين من العذاب والعنهم لعنا كبيرا ప్రళయ ఘడియ ఎప్పుడు వస్తుంది అని ప్రజలు నిన్ను అడుగుతారు అది అల్లాకే తెలుసు అని చెప్పు బహుశా అది సమీపంలోనే ఉందో ఏమో నీకేమి ఎరుక ఏది ఏమైనా ఇది మటుకు వాస్తవం అల్లాహ్ అవిశ్వాసులను శపించాడు వారి కొరకు మండే అగ్నిని సిద్ధపరచి ఉంచాడు అందులో వారు శాశ్వతంగా ఉంటారు ఏ స్నేహితుణ్ణి ఏ సహాయకుణ్ణి పొందలేరు వారి ముఖాలను నిప్పులపై అటూ ఇటూ త్రిప్పటం జరిగేనాడు వారు ఇలా అంటారు అయ్యో మేము అల్లాకు దైవ ప్రవక్తకు విధేయత చూపి ఉంటే ఎంత బాగుండేది ఇంకా ఇలా అంటారు మా ప్రభూ మేము మా నాయకులకు మా పెద్దలకు విధేయత చూపాము వారు మమ్మల్ని రుజుమార్గం నుండి తప్పించారు ఓ ప్రభూ వారికి రెట్టింపు యాతన విధించు వారిని తీవ్రంగా శపించు يا أيها الذين آمنوا لا تكونوا كالذين آذوا موسى فبرأه الله مما قالوا وكان عند الله وجيها يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما విశ్వాసులారా మూసాకు మనస్తాపం కలిగించిన ప్రజల మాదిరిగా అయిపోకండి తరువాత అల్లాహ్ వారు కల్పించిన మాటల బారి నుండి అతనికి విముక్తి కలిగించాడు అతను అల్లాహ్ దృష్టిలో ఎంతో గౌరవనీయుడు విశ్వాసులారా అల్లాకు భయపడండి రుజువాక్కును పలకండి అప్పుడు అల్లాహ్ మీ కర్మలను చక్కబరుస్తాడు మీ తప్పులను మన్నిస్తాడు అల్లాకు ఆయన ప్రవక్తకు విధేయత చూపేవాడు గొప్ప సాఫల్యం పొందుతాడు إنا عرضنا الأمانة على السماوات والأرض والجبال فأبين أن يحملنها وأشفقن منها وحملها الإنسان إنه كان ظلوما جهولا ليعذب الله المنافقين والمنافقين والمنافقات والمشركين والمشركات ويتوب الله على المؤمنين والمؤمنات وكان الله غفورا رحيما మేము ఈ అమానతును ఆకాశాల ముందు భూమి ముందు పర్వతాల ముందు పెట్టాము అవి దానిని మోయటానికి సిద్ధపడలేదు దానికి భయపడ్డాయి కాని మానవుడు దానిని తనపై మోపుకున్నాడు నిస్సందేహంగా అతడు అన్యాయం చేసుకున్నాడు మూర్ఖుడు ఈ అమానతు భారాన్ని పైన వేసుకున్న దాని అనివార్య ఫలితం ఏమిటంటే కపటులైన స్త్రీ పురుషులను ముష్రిక్కులైన స్త్రీ పురుషులను అల్లాహ్ శిక్షించటం విశ్వాసులైన స్త్రీ పురుషుల పశ్చాత్తాపాన్ని అంగీకరించటం అల్లాహ్ మన్నించేవాడు కరుణించేవాడును